సమ్యగ్దర్శననిష్టానాం సన్యాసినాం సద్యోముక్తి ఉక్త కర్మయోగశ్చ ఈశ్వరార్పితసర్వభావేన ఈశ్వరే బ్రహ్మణి ఆధాయ క్రియమాణ సత్వశుద్ధిజ్ఞానప్రాప్తిసర్వకర్మసన్యాసక్రమేణ మోక్షాయ ఇది భగవాన్ పదే పదే అబ్రవీన్ వక్ష్యతి చ అథ ఇదానీం ధ్యానయోగం సమ్యగ్దర్శనస్య అంతరంగం विस्तरेण वक्ष्यामि इति तस्य सूत्रस्थानीयान् श्लोकान् उपदिशति स्म स्पर्शान् कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ स्पर्शान् शब्दादीन् कृत्वा बहिः बाह्यान् శ్రోత్రాదిద్వారేణ అంతర్బుద్ధౌ ప్రవేశితా శబ్దాదయో విషయా తాన్ అచింతయతో బాహ్యా బహిః ఏవ కృతా భవంతి తాన్ ఏవం బహిః కృత్వా చక్షుశ్చ ఏవ అంతరే భ్రువోః కృత్వా ఇతి అనుషజ్యతే తథా ప్రాణాపానౌ నాసాభ్యంతరచారిణౌ సమౌ కృత్వా